न कर्तृत्वम् न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगम् स्वभावस्तु प्रवर्तते न कर्तृत्वम् कुरु इति न अपि कर्माणि रथघटप्रासादादीनि ईप्सिततमानि लोकस्य सृजति उत्पादयति प्रभुः आत्मा ఆత్మా నాపి రథాదికృతవతః తత్ఫలేన సంయోగం న కర్మఫలసంయోగం యది కించిదపి స్వతో న కరోతి న కారయతి చ దేహీ కః తర్హి కుర్వన్ కారయన్ చ ప్రవర్తతే ఇది ఉచ్యతే స్వభావస్తు స్వోభావ స్వభావ అవిద్యాలక్షణా ప్రకృతి మాయా ప్రవర్తతే దైవీ ఇత్యాదినా వక్ష్యమాణా